నాలుగు వందల ఇరవై మూడవ సంకీర్తన నారాయణ అచ్యుతానంత గోవింద హరి సారముగ నీకునే శరణంటినే చలువయును వేడియును సటల సంసారంబు తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ ఫలములివే ఈ రెండు పాపములు పుణ్యములు పులుసు తీపును కలపి భుజించినట్లు పగలు రాత్రుల రీతి బహుజన్మ మరణాలు తగుమేను పొడచూపు తను తానే తొలగు నగియించునొకవేళ నలగించునొకవేళ ఒగరు గారపు విడెము ఉబ్బించినట్లు ఇహము పరమును వలనే ఎదిటి కల్లయు నిజము విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణించి బహువిధంబుల నన్ను పాలించవే